నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం సహనావతు సహనౌభునత్తు సహ వీర్యం కరమావహై తేజస్వినావధీతమస్సు మాధుద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి ధ్యాయతి వా ఎవరు సహా సహా ఆత్మ సమానస్సన్నుభవలోకం సంచరతి అనుసంచరతి ఆ పరమాత్మయే ఈ బుద్ధి అనేటువంటి ఒక తొడుగు వేసుకుని జీవరూపాన్ని పొంది ఈ రెండు లోకములను అంటే భూలోకాన్ని స్వర్గలోకాన్ని లేదా జాగ్రత్త స్వప్నములను సంచరిస్తూ ఉన్నది ఇప్పుడు ఈ ఆత్మ ధ్యాయతీవ ధ్యానము చేస్తున్నదా అన్నట్లు ఉన్నది అంతా ఇవాయే సో దానికి అవతారిక ఏమిటి ధ్యాయతీవ తత్ర నామరూపోపాధి సాదృశ్యం భ్రాంతి నిమిత్తం యత్ తదేవ హేతు నవత ఆత్మ రెండు లోకములను క్రమముగా సంచరించుటకు కారణమేమి అనే ప్రశ్నని ఉదయిస్తున్నా అన్నాడు అనే ప్రశ్నని లేవనెత్తుతున్నాను నేను మీకు ఒకటి చెప్తాను మీరు ఆలోచించండి ఇప్పుడు మీరేమంటారు నేను వంద మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాను అంటారు కారులో వచ్చానండి వరంగల్ నుంచి ఇక్కడికి కారులో వచ్చి వంద మైళ్ళు నేను ప్రయాణం చేసి వచ్చాను అని అంటారు మీరు ఆలోచించండి మీరు ఏదైనా చేశారా ప్రయాణం మీరు చేశారా లేకపోతే కారులో కూర్చున్నారా అక్కడ గుమ్మంలో కారు ఎక్కారు ఇక్కడ గుమ్మంలో కారు దిగారు కారులో కూర్చున్నారు లేదంటే పైకి వచ్చారు పైకి మీరు వచ్చారా లేకపోతే లిఫ్ట్లో కూర్చున్నారా లిఫ్ట్లో కూర్చున్నారు లిఫ్ట్ పైకి వచ్చింది మీరు పైకి రాలేదు లిఫ్ట్ పైకి వచ్చింది మీరు ప్రయాణం చేయలేదు కారు ప్రయాణం చేసింది కాబట్టి ఏవేమిటైతే నేను చేశానని మీరు అంటున్నారో అవి మీరు చేసింది కాదు కారు చేసింది లిఫ్ట్ చేసేది అయితే మీరు ఏం చేశారు కారులో కూర్చుని కారుని ఉపాధిగా చేసుకున్నారు దానికి దగ్గరగా ఉన్నారు కదా కారులో కూర్చుని కారును ఉపాధిగా చేసుకుని కారు చేసిన ప్రయాణాన్ని మన మీద ఆరోపించుకుని నేనే ప్రయాణం చేశాను అని అనుకుంటున్నాను అలాగే లిఫ్ట్ ఎక్కితే నేనే ఎక్కాను అని అనుకుంటున్నాను కాబట్టి లోకంలో ఈ భ్రాంతి అనేది ఉన్నది ఎస్ ఎతి భ్రాంతి నిమిత్తం నామరూప ఉపాధి సాదృశ్యం తత్ర అంటే ఆ ఆత్మ ఆ విధముగా బుద్ధి అనేటువంటి అధ్యారోపణ చేత రెండు లోకములను సంచరిస్తూ ఉంటూ ఉండగా అనర్థం తత్ర అంటే అలా ఉంటూ సో అలా ఉంటూ ఇప్పుడు ఈ భ్రాంతి అనేది ఒకటి ఉన్నది మన జీవితంలో భ్రాంతి భ్రమ అనేది ఒకటి ఉన్నది ఏమిటా భ్రమ ఉపాధి ధర్మములను వస్తువునందు ఆరోపించుట ఉపాధి అంటే ఏమో తెలుస్తుందండి ఉపాధి సత్యం అనుకోకూడదు ఉపాధి అంటే నామరూపములే అదే ఉపాధి అంటే నామరూపములే ఉపాధి ఇప్పుడు బంగారము నెక్లెస్ అయింది దీనివల్ల ఉపాధి వలన ఏమిటా ఉపాధి నెక్లెస్ అనే పేరు పేరు రూపము అదే ఉపాధి అక్కడ ఈ ఉపాధి సత్యము కాదు కాబట్టి సత్యమైన బంగారము అసత్యమైన నామరూపోపాధి చేత అసత్యమైన నెక్లెస్గా భాషిస్తోంది విషయం ఈ మొత్తం వ్యవహారంలో నామరూపములు ఉపాధి కల్పితమైన అధ్యారూపము అదంతా అసత్యమే అవుతుంది కేవలము వస్తువు మాత్రమే సత్యం అలాగే ఉంటుంది అద్వైతం అంటే లేకపోతే ఉపాధి సత్యం అయితే ఇప్పుడు మళ్ళీ ద్వైతం వస్తుంది వస్తువు ఒక సత్యము ఉపాధి ఇంకొక సత్యము అని ఇలాగంటే సమస్య వస్తుంది ఎనివే ఉపాధి నామరూపములనే ఉపాధి ఆ ఉపాధితోటి పోలిక సమాన సాదృశ్యం అంటే సమానత్వం ఆ ఉపాధి ఎలా ఉందో ఈ వస్తువు అలా ఉన్నట్లుగా అయిపోతుంది కాబట్టి అది ఏ భ్రాంతి నామరూప ఉపాధి సాదృశ్యం భ్రాంతి నిమిత్తం ఆ సాదృశ్యమే అంటే ఉపాధికి ఉపహితమునకు అంటే ఏ ఉపాధి దేని మీద ఆరోపిస్తారో దాన్ని ఉపహితము అంటారు అంటే ఇప్పుడు పాముకు త్రాడుకి సేమ్నెస్ వచ్చేస్తుంది ఏది పామో అదే త్రాడు ఏది త్రాడో అదే పాము ఆ విధమైనటువంటి సమానత్వం వస్తుంది కాబట్టి పాము ఉపాధి అయితే త్రాడును ఏమనాలి ఉపహితము దేని మీద ఉపాధిని ఆరోపిస్తారో దాన్ని ఉపహితము కాబట్టి ఉపాధికి ఉపహితములకు మధ్యన సమానత్వం వచ్చేది ఆ సమానత్వం కారణంగా భ్రాంతి కలుగుతూ ఉంటుంది ఈ భ్రాంతి అనేది మన జీవితంలో ఉన్నది దీని మూలంగానే ఆత్మ రెండు లోకములను సంచరిస్తోంది అని చెప్పడం అవుతున్నది ఈ విషయం పైన చెప్పబడింది స్వతహాగా ఆత్మకి రెండు లోకముల సంచారము లేదు సహా సమానస్థాన్ని సన్ ఉభౌ లోకం అనుసరించారు స్వతహాగా ఆత్మ సర్వవ్యాపకము ఎక్కడికి సంచరించదు ఉన్నది అది ఒక్కటి యస్మాత్ సహా సమాన భౌలోకౌ అనుక్రమేణ సంచరతి తదేత ప్రత్యక్షం దర్శయతి చూడండి ఆత్మ సమానముగా అయి అంటే బుద్ధితో సమానముగా అయి రెండు లోకములను క్రమముగా సంచరిస్తోంది అని పైన చెప్పిన ఈ సంచరణము అంటే ఆత్మ ఆత్మ సంచారము చేయుట అది స్వాభావికము కాదు అంటే స్వతహాగా ఆత్మ ఎందు ఉన్న సంచరణము కాదు అది కేవలము ఉపాధి వలన వచ్చిన సంచరణము మాత్రమే అని మనకి స్పష్టంగా తెలుస్తోంది ప్రత్యక్షం ఇచ్చేత దర్శయతి అది అది మనకు ప్రత్యక్షము ప్రత్యక్షము అంటే స్పష్టముగా తెలుస్తూనే ఉన్నది అని అర్థం కాబట్టి ఈ ఆత్మ ఈ విధంగా రెండు లోకములను సంచరించడం అనేది ఉపాధి వల్ల మాత్రమే సుమా అని మనకి తెలియట్లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు కారుని ఉపాధిగా చేసుకోవడం మూలంగా నేను ప్రయాణం చేస్తున్నాను అని అనుకుంటున్నాను మీరు ప్రయాణం ఎక్కడ చేశారండి కారులో కూర్చుని ఉన్నారు తప్ప ప్రయాణం కారు చేసింది తప్ప మీరెక్కడ ప్రయాణం చేశారు అయినా ఉపాధి ధర్మంలో తన మీద ఆరోపించుకోవడం అనేది ఉన్నది ఆత్మ ఆత్మ కూడా బుద్ధి యొక్క సాదృశ్యం వల్ల మాత్రమే జాగ్రత్త స్వప్నములనే అవస్థలను అనుభవిస్తోంది ఇక్కడ లేదా ఇహలోక పరలోకములను పొందుట అనే దానిని కూడా అనుభవిస్తోంది ఇది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఈ విషయాన్ని శృతి నిరూపిస్తోంది ఇప్పుడు యత ఎందువలనగా ధ్యాయతీవా ఆత్మ ధ్యానమును చేస్తున్నది వలె ఉన్నది స్వతహగా ఆత్మకి ధ్యానం ఏమి ఉండదు కానీ ఆత్మ దేనితో ఏ ఉపాధితో కలిసిపోయి ఉన్నదో ఆ ఉపాధిని బట్టి ఆత్మ ఎందు ధ్యానం చేస్తున్నది అనే మాట వస్తుంది కారులో బట్టి కారు యొక్క ప్రయాణము మనం తెలియజేస్తున్నట్లుగా అవుతోంది ఆత్మకి ధ్యాయతీవాలి ధ్యాయతి వా ధ్యానం వ్యాపారం కరోతి ఇవా చింతయతి ఇవా ధ్యానము అంటే సంకల్పము సో ఆత్మ సంకల్పము చేయుచున్నది వలె ఉన్నది సంకల్పము అంటే మనోవృత్తి సో ఇప్పుడు ఇది ఎలాగంటే సముద్రము కెరటములను సృష్టిస్తున్నది వలె ఉన్నది సముద్రము పనిగట్టుకుని కెరటాలను సృష్టిస్తోందా ఏమి సృష్టించట్లేదు కానీ సముద్రము కెరటములను సృష్టిస్తున్నది వలె ఉన్నది అని తెలుసున్నవాడు అంటాడు భ్రాంతిలో పడిపోయిన వాడు ఏమంటాడు సముద్రము కెరటములను సృష్టిస్తున్నది అంటాడు సముద్రం కెరటాలను సృష్టించదు సముద్రం ఉంటుంది తన యొక్క గాంభీర్యమునందు తన వైశాల్యమునందు తాను ఉంటుంది ఉంటే వాయువు యొక్క డిస్టర్బెన్స్ వల్ల కెరటములు పుట్టినట్లుగా అనిపిస్తుంది అక్కడ కెరటాలంటూ ఏమీ లేవు కెరటం అన్నప్పుడు కూడా సముద్రమే కెరటములు లేవన్నప్పుడు కూడా సముద్రమే ఈ కెరటములు అనేది నామరూపములు పైగా కల్పితమైన నామరూపములు ఈ కల్పితమైన నామరూపములు సముద్రానికి ఉపాధిగా తయారు కాబట్టి సముద్రము కల్లోలముగా ఉన్నది అని అంట తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ తగ్గిన తర్వాత సముద్రము శాంతముగా సముద్రము శాంతముగాను లేదు కల్లోలముగాను లేదు సముద్రము ఉన్నది కానీ వాయువు యొక్క డిస్టర్బెన్స్ వల్ల సర్ఫేస్ నందు వచ్చేటువంటి కిరణములు అనే ఒక అధ్యాపకం చేత సముద్రం నందు మీరు ఇటువంటి భావనలను కలిగి ఉన్నారు ఈ నామరూపాల సమస్య చాలా పెద్ద సమస్య బాగా శోధన చేస్తే కానీ దాని నుంచి బయటపడటం కష్టం ఎందుకంటే మనం ఒక పూర్తి జీవితాన్ని నామరూపాల్లో గడిపేయటానికి అలవాటు పడుతున్నాం ఆ వాసన ఆ సంస్కారం నుంచి బయటపడడం చాలా కష్టం పడలేదు నేను చూశాను వేదాలని తలకిందులుగా వల్లిస్తారు తప్ప నామరూపాల నుంచి బయటపడలేదు అదే నామరూపాలతో అలాగే పట్టుకుని ఉంటారు మళ్ళీ పెద్ద పెద్ద పాండిత్యం మాత్రం ఉంటుంది నామరూపాలను పట్టుకుని చాలా పెద్ద సమస్య ఇప్పుడు వీడు కూర్చొని ఉన్నాడు వీడు ఆత్మస్వరూపుడు కదా ఏమండి కూర్చుని ఉండి నేను సంకల్పము చేస్తున్నాను అని అనుకుంటున్నాడు వాడు సంకల్పం చేస్తున్నా మనస్సు సంకల్పం చేస్తున్నా మనస్సు చేస్తుంది సంకల్పం మనస్సు చేస్తున్న సంకల్పాన్ని తన నెత్తి మీద వీడు ఆరోపించుకుంటున్నాడు సో కాబట్టి ఆత్మ ఇప్పుడు ధ్యానము చేస్తున్నది వలె ఉన్నది అంటే ధ్యానము ధ్యానం అనే వ్యాపారం ధ్యానం అంటే సంకల్పించడం మెడిటేషన్ కాదు మెడిటేషన్ కాదు జై చింతాయా చింత అయితే ఇవ్వాలంటున్నారుగా జై చింతాయా వాళ్ళని ధాతు ధాతు పాఠంలో ధ్యై చింతాయ ధ్యై ఐకారాంత ధాతువుకి ఆకారం వస్తుంది శిస్సు పరంగా ఉన్నప్పుడు సో ఉపదేశే శితి అని చూద్దాం సో ఏచిట ఆత్మ వస్తుంది ఉపదేశంలో ఏచి ఉండాలి ఏజంతమై ఉండాలి పక్కన శిత్తు పరంగా ఉండాలి శిస్తు పరంగా ఉండాలో మీ శిస్తు ఉండకూడదు ఆ అశితి శిస్తు ఉండకూడదు నాకు డౌట్ వచ్చింది కాబట్టి ధ్యా అవుతుంది సో ధ్యాయతి ధ్యై ఆ అని ఉంటే ఆయా దేశం వచ్చి ధ్యాయతి అయింది ధ్యై ఆ తి ఎనివే చింతయతి ధ్యానం అనే పనిని చేస్తున్నట్లుగా ఉంది ఆత్మ మీరు ప్రయాణం ప్రయాణం అనే కర్మను మీరు చేస్తున్నట్లు ఉన్నారు వాస్తవానికి కాదు చేస్తాం మీరేం చేయట్లేదు కానీ మీరు చేస్తున్నట్లుగా అనుకుంటున్నారు అలాగే ఆత్మ చింతనము అంటే సంకల్పించుట అనే వ్యాపారాన్ని చేస్తున్నట్లుగా ఉన్నది ధ్యానం వ్యాపారవతి బుద్ధి సహా స్వభావ జ్యోతి రూపేణ వ్యవభాసయన్ తత్సదృశ తత్సమానస్థన్ ధ్యాయతి ఇవా ఆలోకమదేవా చూడండి సహ అంటే ఆత్మ ఈ ఆత్మ ఏం చేసింది బుద్ధిని అవభాసయం బుద్ధిని ప్రకాశింపజేస్తుంది ఎటువంటి బుద్ధిని ప్రకాశింపజేస్తోంది ధ్యానం అనే పనిని చేస్తున్న బుద్ధిని ప్రకాశింపజేస్తుంది ఆ బుద్ధి పని చేస్తోంది ఏమిటా పని ధ్యానము ధ్యానం అంటే సంకల్పం సంకల్పము అనే పనిని చేస్తున్న బుద్ధిని ప్రకాశింపజేస్తోంది ఆత్మ ఎందుకని ప్రకాశింపజేస్తోంది ఆత్మ అంటేనే అది దాని స్వరూపమే చిత్ చిత్ స్వభావ జ్యోతి రూపేణ ఆత్మ జ్యోతి రూపంగా ఉన్నది ఎటువంటి జ్యోతి ఇలాంటి జ్యోతి కాలంలో చిత్ స్వభావ జ్యోతి చిద్ఘనమైన చిత్ అంటే ఎరుక స్వరూపముగా కల జ్యోతి ఆ రూపంతో బుద్ధిని ప్రకాశింపజేస్తుంది ఆత్మ ప్రకాశింపజేస్తూ ఆ తత్సదృశ అయిపోయింది తత్సమాన ఇప్పుడు బుద్ధిని ప్రకాశింపజేస్తూ బుద్ధితో సమానంగా అయిపోయింది లైక్ ఆలోకవదేవ లైక్ ప్రకాశము వలె ఆలోకం అంటే వెలుగు సూర్యుని వెలుగు అద్దాన్ని ప్రకాశింపజేస్తూ అద్దము వంటిది అవుతుంది అద్దం చతురస్రాకారంగా ఉందనుకోండి ఇప్పుడు వెలుగు కూడా చతురస్రాకారంగా ఉంది అద్దం ఊగుతోందనుకోండి వెలుగు కూడా ఊగుతూ ఉన్నట్టు ఆ రకంగానే ఆత్మ చైతన్యము తన తన జ్యోతి ప్రకా ఆత్మ చైతన్య జ్యోతి యొక్క ప్రకాశముతో బుద్ధిని ప్రకాశింపజేసి తత్సదృశం అయిపోతుంది బుద్ధితో సమానం అయిపోతుంది నాట్ రియల్లీ బుద్ధి ధ్యానం చేస్తోంది కనుక ఆత్మ ధ్యాయతి నాట్ రియల్లీ ధ్యాయతి ఇవ అలా అనిపిస్తోంది అత చింతయతి ఇది భ్రాంతి లోకస్య అంచేతనే లోకం మనిషి మనిషికి భ్రాంతి కలుగుతుంది ఏమని కాలు పరిగెత్తుతుంటే నేను ప్రయాణం చేస్తున్నాను అనే భ్రాంతి కలిగినట్లుగానే ఆత్మ ధ్యానము చేస్తున్నది అంటే సంకల్పము చేస్తున్నది అనే భ్రాంతి విజ్ఞానం యజ్ఞంతంతే ఆత్మయే యజ్ఞాన్ని చేసేస్తోంది యజ్ఞం చేయాలనే సంకల్పాన్ని ఆత్మయే చేసింది కాబట్టి సంకల్పం చేసింది బుద్ధి ఆత్మ కాదు కానీ ఆత్మ చేసింది అంటాడు చేతులతో హోమాలు అవి చేస్తాడు కానీ ఆత్మయే చేసింది అంటాడు అలా పోతూ నాకు పరమార్థతో ధ్యాయతి యథార్థంగా ఆత్మ సంకల్పమును చేయలేదు బుద్ధియే సంకల్పాన్ని చేస్తుంది బుద్ధిని ప్రకాశింపజేస్తూ బుద్ధి అనే ఉపాధి యొక్క ధర్మాన్ని ఆత్మ మీద అజ్ఞానం చేత జీవులు ఆరోపించుకోవాలన్నా ఆత్మయే సంకల్పిస్తోంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ చర్చ మీరు మీ బుద్ధిని మీరు సాక్షి రూపంగా దర్శించడం అభ్యాసం చేయాలి బుద్ధిలో దుఃఖము కలుగుతున్నది అనుకోండి బుద్ధిలో కలుగుతోంది మీలో కాదు బుద్ధిలో సుఖము కలుగుతున్నది బుద్ధిలో మీలో కాదు ఆ గ్యాప్ని తెచ్చుకోవాలి గ్యాప్ యూ హెవ్ టు తర్వాతి మంత్రం లీలాయతీవా అవతారిక తథా అంటే అనే విధముగా లీలాయతీవా చూడండి లేలాయతి మోముహ్యతి లాగా అధికం ఏదో ఉంది అధికముగా అది కదలుచున్నది లీల లీలంటే కదలడం అధికముగా లీలను చేస్తోంది లీల అయింది ఒరిజినల్ గా లా లా లీ అయింది ఈ హల్లి భో భో కాబట్టి లేలాయతి అధికముగా లేలను చేస్తోంది అంటే అధికముగా కదలుతున్నది అంటే బుద్ధి ఏకాగ్రముగా ఆలోచిస్తోంది బుద్ధి చాలా చంచలముగా ఉన్నది బుద్ధి ఆత్మ కాదు కానీ మనకేమనిపిస్తుంది ఆత్మయే ఏకాగ్రముగా ఆలోచిస్తున్నది ఆత్మయే అధికముగా చంచలముగా ఉన్నది అనిపిస్తుంది చూడండి ఒక ఆయన అడిగి వచ్చాను మనస్సు చాలా చంచలంగా ఉంటుందండి అన్నారు నేను మనస్సు నేను నేను నాకు నేను చాలా చంచలంగా ఉంటున్నానండి హృదయం లోపల చాలా చంచలంగా ఉన్నాను చాలా వ్యగ్రముగా ఉన్నాను చాలా టు నేనున్నాను మీరు ఎక్కడగా లేదు అదేంటండి నేను ఎక్కడంటే ఎక్సైజ్ అయిపోయి టెన్షన్ పడిపోతున్నాను నో మీరేమీ టెన్షన్ పట్టలేదు మీరు ఎక్సైట్ అవుతుంది మరి ఇంకెవరు ఎక్సైజ్ అవుతున్నారు మీ మనస్సు అంటే మళ్ళీ అదొకట నేను వేరు నా మనస్సు నా అవును అది ఎలాగో చెప్పమంటారా నీళ్లలో చంద్రుడు ప్రతిఫలిస్తున్నాడు నీరు కదిలినప్పుడు చంద్రుడు కదిలినట్లు అనిపిస్తుంది చంద్రుడు కదలడు ఎదురు పై ఉండి ప్రకాశిస్తూ మీరు అలాగే మీ మనస్సు చంచలంగా ఉన్నది అన్నమాట సత్యం కానీ మీరు చంచలంగా లేరు ఓహో ఇదొక సంగతి ఇలా కూడా ఉంటుంది ఉంటుంది మీరు చూడండి ఒకసారి మీ మనస్సు చూడండి అసలు మీరు మనస్సు చంచలంగా ఉందని నాతో ఎందుకు చెప్పారు మీకు తెలిసింది కాబట్టి చెప్పారు మీకు ఎలా తెలిసింది మనస్సు చంచలంగా ఉందని మీరు చూసేది కాబట్టి మీ మనస్సును చూస్తున్నారు మీ మనస్సును మీరు చూస్తున్నారు కాబట్టి అది చంచలంగా ఉందని మీకు తెలిసింది కాబట్టి మీరు మనస్సు కాదు మనస్సును చూచేవారు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు కూర్చొని మనస్సును ఇంకో చేసేది చూడండి సరే చూస్తాను కొన్ని నిమిషం చూడండి సరే నిమిషం చూసిన తర్వాత ఇప్పుడు ఏమిటి యాభై ఎనిమిది నిమిషాల్లో మనస్సు ఏకాగ్రమైనది ఆ చంచలత్వం అంతా కూడా పోయింది మరి అంటే ఇతనా హి బాత్ కానీ మళ్ళీ మనసు మొదలైపోయింది మరి అదే దీన్ని మీరు వర్కౌట్ చేసుకోవాలి మళ్ళీ మనస్సు మొదలైపోతే మీరు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ సాక్షిగా మనస్సు అది చూసేవాడుగా ఉండాలి తప్ప తాకేవాడా పట్టుకునేవాడుగా ఉండదు మనస్సును చూస్తూ ఉండండి తప్ప మనస్సును పట్టుకోవద్దు మనస్సు అలాగే ఉంటుంది లేలాయతీవా మీరు లేలాయతి కాదు లేలాయతీవా లేలాయతి ఇవా అత్యర్థం చలపి ఇవా సమాధికముగా కదులుతున్నదా అన్నట్లుగా ఉండే ఆత్మ ఎందుకని తేషు ఏవ కరణీషు బుద్ధ్యాదిషు వాయుషు చలత్సు తదవభాసకత్వాత్ తత్ ఇది నిలాయతి మళ్ళీ అవే ఇంద్రియములు కలనేషు ఇంద్రియములు అంటే కన్ను చూసుకోండి చెవి వింటోంది మనస్సు తెగ కదిలిపోతుంది బుద్ధితో మొదలుపెట్టి బుద్ధి మనస్సు కన్ను చెవి మొదలైన ఇంద్రియములన్నీ కూడా కదులుతున్నాయి వాయువులు కూడా అంటే ప్రాణ అపాన అంటే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఇవన్నీ కూడా కదిలిపోతున్నాయి ఎందుకంటే మనస్సు ఎప్పుడైతే నిర్జలంగా ఉంటుందో వాయువు కూడా శ్వాస శ్వాస ప్రక్రియ కూడా మారిపోతుంది మీరు శ్వాసను పరిశీలిస్తే మీకు మనస్సు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది సాఫీగా ఉంటుంది మీకు మనస్సులో దుఃఖం ఉంటే శ్వాస మారిపోతుంది మనస్సులో కోపం ఉంటే శ్వాస మారిపోతుంది మనస్సులో నిరుత్సాహం ఉంటే శ్వాస ఒకలా ఉంటుంది ఉత్సాహం ఉంటే ఇంకోలా ఉంటుంది నిద్రపోయేప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది తెలివిగా ఉండి పనులు చేసుకుంటూ ఉంటే ఇంకోలా ఉంటుంది నిజానికి శ్వాసను బట్టి మనిషి యొక్క స్వభావాన్ని చెప్పేయవచ్చు శ్వాస సాఫీగా సాగుతుంటే వాడు శాంతమైన స్వభావం గలవాడు అని ఊరికే శ్వాస అలా కల్లోలంగా ఉందనుకోండి అనీగా అంటే సమానంగా లేకుండా ఉబ్బుతున్నాడు ఉప్పుతున్నట్లుగా అలా ఉందనుకోండి అంటే వాడు లోపల చాలా శాంతిగా ఉన్నాడని మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ప్రాణాపానాది వాయువులు కదులుతున్నాయి బుద్ధి ఇంద్రియములు అవన్నీ కూడా కదులుతుంటే వాటిని ప్రకాశింపజేస్తోంది ఆత్మ చైతన్యం ఆత్మజ్యోతి తత్ అంటున్నారు కదా తత్ అంటే జ్యోతి సహ అంటే ఆత్మ రెండో ఒకటే పుల్లింగం అయితే ఆత్మనాది నపుంసంగం అయితే జ్యోతి అంటూ ఆత్మ జ్యోతి సో ఈ ఆత్మజ్యోతి వీటిని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది బుద్ధి ప్రాణవాయువులు వాయువు తర్వాత ఇంద్రియములను కూడా ప్రకాశింపజేస్తుంది ఎప్పుడైతే వాటిని ప్రకాశింపజేస్తుందో వాటితో సమానమైపోతూ ఉంటుంది ఉపాధి సమానమైపోయి చాలా చేస్తున్నది వలె ఉన్నది నటు పరమార్థత చలనధర్మకం తదాత్మజ్యోతి ఆత్మ అనే జ్యోతి పరమార్థంగా యథార్థంగా చెల్లించటము ధర్మముగా గలది అని మాత్రం అనుకోవాలి ఆత్మ నిశ్చలం కుటస్థం అది కదలకుండగా ఉండేదే తప్ప కదిలేది మాత్రం ఆత్మ చైతన్యము కాదు దీన్ని మనం జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రైలు పరిగెడుతోందనుకోండి ఎందుకు పరిగెడుతోంది రైలు పట్టాలు కదలకుండా ఉన్నాయి కాబట్టి రైలు పరిగెడుతుంది పట్టాలు కూడా మా రైలుతో పాటుగా వెళ్తున్నాయనుకోండి రైలు వెళ్తుందా ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళదు ఎక్కడుందో అక్కడే రైలుతో సమానమైన వేగంతో పట్టాలు కూడా పరిగెత్తుంది అనుకోండి సికింద్రాబాద్ స్టేషన్ కూడా రైలుతో సమానమైన వేగంతో పరిగెడితే అప్పుడు రైలు ఎక్కడ ఉంటుంది సికింద్రాబాద్లోనే థ్యాంక్ గాడ్ పట్టాలు స్థిరంగా ఉండబట్టి రైలు పరిగెడతాం అలాగే బుద్ధి చెలిస్తోంది బుద్ధి కదులుతోంది చలనము అంటే సంకల్పాలని వరుసగా చేసుకుంటూ పోతాం నిమిషానికి పాతిక సంకల్పాలు పది సంకల్పాలు అలా చేస్తూ పోతాం బుద్ధి ఆ రకంగా కదులుతోంది అంటే దాని కింద కదలని ఒక చైతన్యము గలదు దాని పేరే ఆత్మ మీరు ఆ సత్యాన్ని బాగా గుర్తుపెట్టాలి నాలో కదిలేది ఏది కదలనేది ఏది ఇవి ఇవి చేతం చేసుకోవాలి మీరు చూసుకోవాలి దేహాన్ని చూడాలి దేహం ఎప్పుడు కదిలిపోతుంది ఇంద్రియములు ఎప్పుడూ కదులుతూనే ఉన్నాయి శ్వాస ఎప్పుడు కదు మీరు శ్వాసను చూడాలి శ్వాసను చూచుట అనే అనుభవంలో కదిలేది ఉంది కదలనిది ఉంది కదిలేది శ్వాస కదలనిది ఎవరు నేను చూచే నేను అంచేతనే శ్వాసని పరిశీలించడం అనేది బుద్ధుడు ప్రవేశపెట్టాడు ఆ ధ్యానాన్ని మీరు శ్వాసని కనుక చూస్తూ ఉన్నట్లయితే ఆ కథలని నేను అనుభవానికి వస్తుంది మీకు తెలుస్తుంది నేను కదలటలేదు శ్వాస కదులుతోంది అని తెలుస్తుంది దాన్ని మీరు శ్వాస కొంచెం తేలిక తెలుసుకోవడం ఆ సాక్షిభావం బాగా బలపడుతుంది శ్వాస దర్శనం శ్వాసని చూడటం చేత ఎప్పుడైతే శ్వాసని చూచారో దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి మనస్సును చూచుట పూర్వం ఎవరో ఒక ఆయన ఉండేవారు ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటూ ఉండేవారు మంచిగా చెప్తున్నారు ఈయన నేను సంతోషిస్తే ఓ పిరమిడ్ చేసుకుని దాంట్లో కూర్చోండి మొదలుపెట్టాను పిరమిడ్ ఎందుకు పిచ్చి వదిలింది తనకి రోగాలు చుట్టం అన్నట్టుగా లేదు పిరమిడ్ ఎందుకు శ్వాస మీద ధ్యాస పెడితే సరిపడుతుంది కదా మళ్ళీ పిరమిడ్ ఎందుకు ఓ చిన్న పిరమిడ్ పెద్ద పిరమిడ్ ఇప్పుడు ఎక్కడ తయారు చేస్తా ఉన్నాయంటే చిన్న పిరమిడ్ తీసుకుని నెత్తిమీ పెట్టుకోండి మళ్ళీ అదొకటి దాన్ని ఆ రకంగా చక్కటి ధ్యానాన్ని ఒక తంత్రం కింద మార్చేసి దాన్ని చెడగొట్టి పెట్టారని నాకు అనిపించింది తర్వాత ఈ మధ్యన ఆయన మాట వినపట్టలేదు ఏదో సంథింగ్ అలా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి పిరమిడ్ అన్నది అనవసరం మళ్ళీ అదొక బంధం అదొక అదొక అటాచ్మెంట్ అలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు ఏ అటాచ్మెంట్ ఉండకూడదు ఉండకూడదన్నా ఏ ఏ అటాచ్మెంట్స్ మీ యొక్క లోపల ఉండే దైవత్వం యొక్క అనుభవానికి అడ్డుగా వస్తున్నాయో వాటిని అన్నింటినీ వదిలిపెట్టేయండి ఇంక్లూడింగ్ వర్షిప్స్ పూజలు వ్రతములు ధ్యానములు జపములు తపస్సులు హోమములు ఏవేవైతే మీ లోపల ఉండే దైవత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవడానికి ఉపకరిస్తున్నాయో వాటిని అట్టబెట్టుకుని ఏవేవైతే మీ లోపల ఉండే దైవత్వానికి అడ్డొచ్చిట్లా ఉన్నాయో వాటిని ఇది చేసేది అని అడ్వైజ్ సపోజ్ పూజ ఉందనుకోండి ఈ పూజ చేసినట్లయితే నేనే ఆత్మస్వరూపుడను ఆ పరమాత్మ నా హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు అనే అద్వైత భావనకు ఈ పర్టికులర్ పూజ అడ్డొస్తోందని మీకు అనిపిస్తే మీరు మానేసేయాలి పూజ మానేసేయండి యూ డోంట్ నీడ్ మరి మానేసేది జస్ట్ బి జస్ట్ బి మానేసి ఉండండి అలా సాధన చేసేది కొత్త కొత్త అటాచ్మెంట్స్ తెచ్చుకోవడానికి కాదు ఆ దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ఆ ఫ్రీడమ్ను అనుభవించడానికి సాధన చేయాలి తప్ప కొత్త కొత్త ఈ పిరమిడ్ నెట్టి పెట్టుకోవడం ఆ పిరమిడ్ తోటి బంధం పిరమిడ్ కనబడితే దండం పెట్టడం మరి ఇంకో అలాంటివి పెట్టుకోవడం ఎనివే కాబట్టి మీలో మీరు గమనించాలి శ్వాసను చూడడం అయిన తర్వాత ఏం చేయాలి శ్వాస మీద ధ్యాస కొద్ది రోజులు అదే పెర్మనెంట్ కాదు మనస్సుకు కూడా అన్వయించాలి ఆ శ్వాస దగ్గర ఆగిపోకూడదు ఆ స్కీమ్లో ఏమైంది శ్వాస దగ్గర ఆగిపోయారు ఆగిపోయి పిరమిడ్ నెత్తిమీ పెట్టుకోమనే స్థితికి వచ్చారు అంటే ప్రోగ్రెస్ లేకపోగా మళ్ళీ డైవర్షన్స్ డిస్ట్రాక్షన్స్ పెట్టుకున్నారు అలా చేయకూడదు ప్రోగ్రెస్ ఉండాలి కాబట్టి మీ మీలో మీరు మనస్సుని పరిశీలిస్తూ ఉండాలి ఆ మనస్సు చాలా చరిచలముగా గలదు ఆ మనస్సును దర్శించేటువంటి నేను సాక్షి స్వరూపుడను అనే విధంగా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి కానీ మీ లోపల కదలని చైతన్య జ్యోతి కలదు దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి మీరు పని చేయండి ఇంట్లో ఉన్నప్పుడు నేను అనే అనుభవం ఉన్నది ఎందుకు కదా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనే అనుభవం ఉన్నది ఇల్లు వేరు ఇక్కడ వేరు కానీ ఆ నేను అనే అనుభవంలో దేశాన్ని బట్టి మార్పు ఉందా చూసుకోవాలి లేదు పొద్దున్న నేను అనే అనుభవం ఉన్నది రాత్రి నేను అనే అనుభవం కాలాన్ని బట్టి నేను అనే అనుభవంలో మార్పు ఏమైనా ఉన్నదా లేదు యవ్వనంలో నేను అనే అనుభవం ఉండేది వృద్ధాప్యంలో అదే అనుభవం ఉన్నది ఈ విధంగా దేహంలో వచ్చేటువంటి అవస్థను బట్టి అవస్థలో మార్పును బట్టి నేను అనే అనుభవంలో మార్పు ఏమైనా ఉందా లేదు కాబట్టి నేను అనే అనుభవము మారుతలేదు అది మారదు ఒక సంగతి రెండు నేను వచ్చాక ఇది బాల్యము ఇది యవ్వనము ఇది వృద్ధాప్యము అనేవి వస్తాయి నేను రాకముందు అవి ఉండవు అలాగే ఉదయము సాయంకాలము అనే జ్ఞానము కూడా నేనును బట్టి వస్తుంది కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ భేదములన్నింటినీ ప్రకాశింపజేసేది ఎవరు నేను అవన్నీ మారుతున్నా మారకుండా ఉండేది ఎవరు అది మీ తత్వం అనుభవానికి సంబంధించిన విషయం తర్వాత మంత్రం సహి స్వప్నో భూత్వా ఇవం లోకమతిక్రామతి రూపాణి ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందో చూసినా స్వప్నం అయిపోయింది ఎప్పుడైతే స్వప్నం అయిపోయిందో ఈ జాగ్రత్త లోకాన్ని దాటి వెళ్ళిపోయింది జాగ్రత్త లోకంలో వీడికి దుఃఖాలు ఉన్నాయి స్వప్నంలో దుఃఖాలన్నీ కూడా పోతాయి దాటి వెళ్ళిపోతాయి సో మృత్యోహ రూపాన్ని మృత్యోహ రూపాన్ని అంటే విడదీస్తే విసర్పు వస్తుంది సో అదంతా కూడా శంకర్లు చెప్తారు అయితే ఆ మంత్రానికి ఆ పురుషుడే స్వప్నమై ఈ లోకమును మృత్యువు యొక్క రూపములను అతిక్రమించాడు మృత్యోహ మృత్యువు యొక్క రూపాలను అతిక్రమించేస్తాడు ఈ లోకమును అతిక్రమిస్తాడు ఈ లోకం అంటే జాగ్రత్త వస్తుంది అతిక్రమిస్తాడు స్వప్నమయ్యి ఎవడు ఆ పురుషుడు పురుష హృదయ అంతర్జ్యోతి అంటే పూర్ణ ఆత్మయే స్వప్నముగా ఈ లోకమును అతిక్రమించును మృత్యువు యొక్క రూపములను అతిక్రమించును అంటే అభిప్రాయం ఏమిటి మీరు జాగ్రత్త అవస్థలో ఎవరిలో ఏదో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు నిద్రపోతారు స్వప్నంలో మీరు సుఖాన్ని అనుభవిస్తారు లేదా జాగ్రత్తలో సుఖాన్ని అనుభవిస్తారు స్వప్నంలో ఆ సుఖం ఉండదు అంటే చూద్దాం సహ ఆత్మా హీయస్మాత్ స్వప్నో భూత్వా కాబట్టి ఇవాళ ఎందుకు పెట్టారు లేదా ఎతి అంటే సరిపడుతుంది కదా అంటే తస్మాత్ ఎందువలనగా ఈ బికాస్ సహా ఆత్మ ఆత్మ ఏమీ చేయటం లేదు మనస్సే చేస్తాం ఎందుకంటే ఇదే ఆత్మ స్వప్నము అయినది స్వప్నం భూత్వ అంటే ఏమిటి ఆత్మ ఏ ఆత్మ స్వప్నమైనది అంటే చెప్తున్నారు సహా యయాధియా సమాన సాధీ యద్భవతి తత్తత్ అసౌ అపిభవతి ఇవా ఇప్పుడు ఈ ఆత్మ ధియా సమాన బుద్ధితో సమానమైపోతాం అంటే దాని అర్థం ఏంటి బుద్ధి ఏది ఏది అంటే ఆత్మ అది అది అయిపోతుంది పురంజనోపాఖ్యానమను ఒకటి ఉంది భాగవతంలో పురంజనుడు ఆయన పేరు ఆయన అమ్మాయిని వెళ్ళాడు ఆ అమ్మాయి పేరు పురంజని ఏమండి పుల్లింగం నాకు స్త్రీలింగం అంటే ఆత్మ పుల్లింగం బుద్ధి స్త్రీలింగం బుద్ధి స్త్రీలింగం కాదు మనహ అనకూడదు మనహ అంటే మళ్ళీ కథ సమస్య వస్తుంది నపుంసలింగం మీరు కథను నడిపించాలంటే బుద్ధి అంటూ ఉంటారు ఎందుకంటే స్త్రీలింగం పురంజని అన్నాడు ఆమెను పెళ్ళాడు పురంజని నిలబడితే ఈయన నిలబడతాడు పురంజని కూర్చుంటే ఈయన కూర్చుంటాడు పురంజన్ నవ్వితే వీళ్ళు నవ్వుతారు పురంజన్ని రోదిత్తి సతి అవి ఏడుస్తుంటే పురంజని ఏది చేస్తే అది చేస్తూ ఉంటాడు అని ఇదే భాగవతం మరి అలాగే ఉంటుంది పురంజనుడు ఆత్మ పురంజని బుద్ధి కాబట్టి అవతారికి చెప్పలేదు కదా అవతారం చెప్పండి కథం పునః ఏతదవగమ్యతే తత్సమానత్వభ్రాంతిరేవ ఉభయలోక సంచరణాది హేతు నస్మత అంటే ఆత్మ బుద్ధితో సమానముగా అయి అయిన కారణంగా రెండు లోకములను సంచరిస్తున్నట్లుగా మనకి భ్రమ కలుగుతున్నది అని మీరు అంటున్నారే ఏం పోనీ భ్రమ కలగడమేమి ఆత్మే రెండు లోకములను సంచరిస్తున్నది అని చెప్పే ఎందుకు చెప్పకూడదు లోకంలోకి వెళ్ళండి వాళ్ళు ఏమంటారు ఆత్మ మరణించింది ఆత్మ పుట్టింది మరణించింది జీవాత్మ జీవాత్మ అంటే ఆత్మే కదా ఆత్మనే అంటారు వాళ్ళు ఆత్మ ఇప్పుడు ఎక్కడుందని అడుగుతారు అంటే వాడు నేను చెప్తానంటాడు ఆత్మ చూడండి దురన్యాయం ఎలా ఉందో చూడండి కొని వాడేదో అజ్ఞానం చేత ఆత్మ ఎక్కడుందో ఎక్కడుందో అని అడిగాడు అనుకోండి వీడు నేను చెప్తానంటాడు ఆత్మ ఎక్కడుందో నేను చెప్తాను నాకు అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఫలానా ఆత్మ ఎక్కడుందని అడిగి అంటే ఎందుకు అడుగుతున్నావు అలాగన్నా అంటే వాళ్ళు అలా చెప్పారండి మధ్యలో ఎక్కడో ఉన్నట్టు చెప్పారండి అదంతా తప్పమ్మా అలా మధ్యలో ఇక్కడ అక్కడ ఉండదు ఆత్మ పరమాత్మతో అంతర పరమాత్మలో కలిసిపోయి ఉంటుంది తప్ప అప్పుడు అమ్మాయిని నేను అడిగా ఏమా కెరటం వచ్చింది కదా వచ్చింది జట్టుకి పది అడుగుల దూరంలో ఉంది ఇరవై అడుగుల దూరంలో ఉంది అని అంటామా అంటాము ఆ కెరటం ఆగిపోతే ఇప్పుడు ఆ కెరటం ఉంది అని అడిగాను అడిగితే ఎక్కడ ఉంది ఏమిటండి ఆ నీళ్లలో కలిసిపోతుంది నీళ్లు గట్టిగా పది అడుగుల దూరంలో ఉన్నాయా దగ్గరగా ఉన్నాయా దగ్గరగానూ ఉన్నాయి దూరంగానూ ఉన్నాయి మధ్యలో అంతటా ఉన్నాయి ఆత్మ కూడా అంతే ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది తప్ప మధ్యలో ఇరుక్కుందే అనుకుంది ఓహో అలాగా అని అమ్మాయి పాపం చాలా సంతోషించింది ఈ మాటల్ని కాబట్టి లోకంలోకి వెళ్తే రకరకాలుగా చెప్పుకుంటారు ఆత్మ ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్ళింది ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చిందని చెప్తారు వేదాంత క్లాసులోనే చెప్ప ఏమని చెప్తారు ఆత్మ ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి ఆ వేదాంత క్లాసులోనే ఆకాశం ఎక్కడికి వెళ్తుందండి ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారనుకోండి ఆకాశం కూడా మీతో పాటు ఢిల్లీ వస్తుందా అక్కర్లేదండి ఢిల్లీలో కూడా ఉంది ఆకాశం ఇప్పుడు ఢిల్లీ రావాలనుకోండి ఆకాశం అంతకుముందు లేకుంటే ఢిల్లీ వస్తుంది అంతకుముందే ఉంది ఇంకెక్కడికి వస్తుంది ఆత్మ కూడా సర్వవ్యాపకము సర్వము ఆత్మయందే ప్రకాశిస్తూ ఉంటుంది దేశము కాలము సర్వము ఆత్మయందే ఉంటాయి ఆత్మ కదలకుండా ఉండేది ఆత్మ కాబట్టి ఆత్మకు పైకి వెళ్ళడం కిందకి రావడం ఏ ఉండవు కాబట్టి పైకి వెళ్ళి కిందకు వస్తుంది అనే భ్రమ ఎందుకు కలుగుతోంది ఆ బుద్ధి పైకి వెళ్తుంది సూక్ష్మ శరీరం అది వెళ్తుంది మళ్ళీ వస్తుంది ఆ బుద్ధి ఏది ఏది అయితే ఆత్మ కూడా అదే అది అవుతుందనకూడదు అయినట్టుగా అనిపిస్తుంది అంచేత ఇటువంటి భ్రమ లోకంలో ఉన్నది స్వతహాగా ఆత్మకి లేదు అని మనం చెప్పాం అలా ఎందుకు చెప్తున్నారు భ్రమ కాదుది స్వతహాగానే ఉందని చెప్పచ్చు కదా అని ప్రశ్న ఇత్య అర్థస్య ప్రదర్శనాయ హేతు ఉపదిశ్యతే కాబట్టి ఆత్మకి ఈ లోక సంచారం అన్నది స్వతహాగా లేదు బుద్ధితో సమానమై ఉన్నట్లుగా అనిపిస్తోంది అనే విషయాన్ని నిరూపించుట కొరకై ఒక ప్రసంగాన్ని శృతి చేస్తోంది సహా ఆత్మా హి యస్మాత్ స్వప్నో భూత్వ సహా యయా ధియా సమాన సా ధీ యద్యద్భవతి తత్తదసౌ అపి భవతి ఇవా ఆ ఆత్మ ఏ బుద్ధితో సమానముగా అవుతూ ఉన్నదో ఆ బుద్ధి ఏది ఏది అవుతూ ఉంటే ఈ ఆత్మ కూడా అది అదే అవుతున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉన్నది తస్మాత్ యదా అసంస్వప్నో భవతి స్వప్న అంటే కళ కాదు నిద్ర స్వప్న శబ్దానికి నిద్రని కూడా అర్థం ఉన్నది కళ అని అర్థం ఉంది నిద్రమని అర్థం ఉంది సంస్కృతం చదువుకుంటే అలాంటివి తెలుస్తాయి మీరేమనుకోవచ్చు ఏమిటండి స్వప్నానికి ఇలా అర్థం మార్చి చెప్పేస్తున్నాడు ఈయన అనుకోవచ్చు నేనేం అర్థం మాత్రం చెప్పట్లేదు మీరు డిక్షనరీ చూసుకోండి స్వప్న కళ నిద్ర అన్ని అర్థాలు ఉంటాయి నిద్ర అని అర్థం ఉంది సో కాబట్టి సుప్ సుప్ సుప్పు నుంచి టీ పెట్టారనుకోండి టీ అనే ప్రత్యయం పెడితే సుప్ టీ టీ అవుతుంది అంటే నిద్రపోవుట సుప్పుకి అనా పెట్టారనుకోండి ఆ ఊకి ఏదో వచ్చి ఏదో అయ్యి స్వప్న అవుతుంది నిద్ర అని అర్థం ఓకే ఇప్పుడు నిద్ర అయింది నిద్ర నిద్ర అయిపోయింది ఈ ఆత్మ నిద్ర అయిపోయింది అంటే ఏమిటి ఆత్మ నిద్ర అవడం అంటే ఏమిటి బుద్ధి నిద్రావస్థను పొందినది బుద్ధి ఏది ఏదైతే ఆత్మ అది అది అవుతూ ఉంటుంది తస్మాత్ యదా అసౌ స్వప్నో భవతి స్వాపవృత్తిం ప్రతిపద్యతే ధీ అంటే ఎప్పుడైతే బుద్ధి స్వాప వృత్తి బుద్ధికి మూడు వృత్తులు ఉన్నాయి వృత్తి అంటే ఫంక్షన్ మూడు ఫంక్షన్ వృత్తి అంటే ఫంక్షన్ అని అర్థం మూడు ఫంక్షన్స్ ఉన్నాయి బుద్ధికి ఏమిటి ఆ మూడు ఫంక్షన్స్ను నిద్ర జాగ్రత్త స్వప్నము నిద్ర ఇప్పుడు బుద్ధి ఏం చేసింది నిద్రావస్థలోకి వెళ్ళింది అంటే బుద్ధి ఇంద్రియముల సహకారంతో ఉంటే జాగ్రత్త అవస్థ ఇంద్రియములు సహకారం లేకుండా కదిలేస్తుంటే స్వప్నావస్థ ఇంది అసలు కదలిక లేకుండా ఉంటే బుద్ధి స్వాపవృత్తి అంటే నిద్రావస్థ నిద్ర ఆ నిద్రను పొందింది బుద్ధి అప్పుడు ఆత్మ ఏమైపోతుంది తదా సహా అపి స్వప్నవృత్తిని ప్రతిపద్యతే ఆత్మ కూడా స్వప్నము అనే నిద్రావృత్తిని స్వప్నం అంటే నిద్ర నిద్ర అనే వృత్తిని అనేక పక్షాన్ని పొందిన పొందుతోంది అలా అనిపిస్తుంది కదా మనకి యదా ధీ జిజాగిరసతి తదా అసౌ అపి ఎప్పుడైతే బుద్ధి లేద్దామని అనుకుంటుందో నిద్ర లేవాలి అని అనుకుంటుందో అప్పుడు ఈ పుస్తకంలో ధీకి విసర్గ పడలేదు కదా ఆ పుస్తకంలో విసర్గ ఉంది మేజర్ బుక్లో ఉంది కానీ ఈ లో పడలేదు దీ పక్కన విసర్గ ఉందా మరి వేసుకోవాలి పెట్టుకోండి ఎప్పుడైతే ఈ బుద్ధి అంటే ఈ మిస్టేక్ మేము కరెక్ట్ చేసాం ఆ కరెక్ట్ చేసింది ఇక్కడ రాలేదు ఈ పుస్తకంలో రాలేదు మన ఒరిజినల్ బుక్లో వచ్చేసింది